ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् रमानिभगवत्पादशङ्करम् लोकशङ्करम् स्मृत्यनवकाशदोषप्रसङ्ग इति चेत् न अन्यस्मृत्यनवकाशदोषप्रसङ्गात् ఎప్పుడు కూడా మనం ఒక తత్వాన్ని తెలుసుకునే సందర్భంలో అలా మహర్షి చెప్పాడు మనం దాన్ని అనుసరించకపోతే ఆ మహర్షి చెప్పిన వచనానికి విలువ లేకుండా పోతుంది కాబట్టి ఆ వచనాన్ని మనం పాటించాలి అని ఆర్గ్యుమెంట్ స్మృత్యనవకాశ దోష ప్రసంగా ఉదాహరణకి కపిల మహర్షి చెప్పిన దాన్ని మనం పక్కన పెట్టేశామనుకోండి ఇంకా మరి కపిలుడు మనవాడు మనమే అనుసరించబోతే ఇంకెవరు అనుసరిస్తారు దాంతో కపిల కపిల స్మృతి అంతా కూడా వ్యర్థం అయిపోతుంది వాళ్ళకి తప్పు కదా కాబట్టి మనం కపిలుని అనుసరించాలి అదే ఆర్గ్యుమెంట్ దాని ఈ ఆర్గ్యుమెంట్ నా అంగీకారం కాదు ఎందుకని అన్యస్మృతి కపిలుడు ఒక్కడికే కాదు ఇంకా చాలా స్మృతులు ఉన్నాయి కపిలుడిని అనుసరిస్తే ఇంకో అరడము స్మృతుల్ని బుట్టలో బుట్టదాహం చేసినట్లు మరి అది దోషం కాదా ఏమి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఇది చూస్తూ ఉన్నాం సో కథం పునరీక్షత్యాదిభ్యో హేతుభ్యో బ్రహ్మైవ సర్వజ్ఞం సర్వజ్ఞ జగత్కారణమిత్యవధారిత సుత్యర్థ దోష ప్రసంగైన పునరాక్షిప్యతే భవేదయ మనాక్షేప స్వతంత్ర ప్రజ్ఞాన పరతంత్ర ప్రజ్ఞాస్ ప్రాయణ జనా సో శంకర పూర్వపక్ష ఏమిటంటే జనులు స్వతంత్రమైన ప్రజ్ఞ గలవారు కాదు అంటే వాళ్ళంతట వాళ్ళు బుద్ధిని ఉపయోగించి బుద్ధికి పనులు పెట్టి దాన్ని ఉపయోగించి తత్వాన్ని తెలుసుకునేటువంటి లక్షణం గలవారు ఏమీ కాదు పరతంత్ర ప్రజ్ఞలో ఉంటారు ప్రాయణ తరచుగా స్వతంత్ర ప్రజ్ఞులు అంటే వాళ్ళకి తెలుసున్న ఏ కొద్దిగా తెలిసినా అది ఇతరుల మీద ఆధారపడి తెలుసుకున్నదే తప్ప తమంత తాము స్టడీ చేసి తెలుసుకున్నది ఏమి కాదు అలా ఉంటారు జనులు వాళ్ళు స్వాతంత్ర్యమైన శృత్యర్థం అవధారయటం అశత్రువంత వేదంలో చెప్పినదేది అనే విషయాన్ని తమంత తాముగా తెలుసుకున్నటప్పుడు వాళ్ళకి సామర్థ్యం ఉండదు వాడు వేదమే ఫైనల్ అయినా మాత్రం అంటాడు ఎవరైతే వైల రంగపోయి శోల ఉన్నారు అనుకో అలా ఉంటారు చేవుడు ఉన్నారు అనుకో అలా ఉంటారు సైడు ఉన్నారు అనుకో అలా ఉంటారు వామాచారుడు కూడా అలా ఉంటాడు యభోలీని ఒక శవమే ఉంచిని గమనిస్తాడు ఇbmod దేసి దమహతితో మరి కనక దగ్గరికి పోతాడు రాక్షస పరిచేత కండి కాశి వేరారు అదిగో పోకాండుతాడు పొగలంతా నిద్రపోతాడు ఏడున్నర ఐదుంటి కడుపున భోజనం చేసేస్తాడు చేసేసి మళ్ళీ కొట్టుకుంటాడు పదకొండున్నరకు వేస్తాడు మనం పొద్దున్న ఐదున్నరకు వేసినట్టుగా వేస్తాడు పదకొండు లేచి మణికర్ణికాయ నాటికి వెళ్తాడు మన వాళ్ళే ఇక్కడ వాళ్ళే వీళ్ళే కాశీ వెళ్ళి ఇదే చేసే సహకారం ఇలా ఉంటుంది బయట పీఠాధిపతులు ఇలాంటి కథలు మాత్రం చెప్తారు మణికర్ణికాయ నాటికి వెళ్ళాం పదకొండున్నరకి వెళ్ళడం అక్కడ ఎవరో ఉండరు ఏవో శవాలు పొగలు ఏవి వస్తుంది ముందు స్నానం చేయండి వెళ్ళాలి పన్నెండు కోట్లకి స్నానం చేయాలి రాక్షసులు తిరిగే వెళ్ళంటారు మన వాళ్ళు సో రాక్షసులు తిరిగి వెళ్ళాలి వీళ్ళు ఇలా భయపెట్టడానికి చెప్తారు రాక్షసులు తిరగడం వీడి కుక్కలు వీటిలో తిరుగుతూ ఉంటాయి సో అప్పుడు స్నానం చేయడం స్నానం చేసి అక్కడ ఓ శవాన్ని సగం సగం కాలిన శవం రోజు చూసుకోండి దాని మీద కూర్చొని కూర్చొని మామిడి చెప్పేస్తాం అలాగా ఒంటి గంట రెండు మూడు గంటల దాకా మాలు చెప్పాలి ఇంటి పాటికి జనాలు స్లోగా నాలుగు నాలుగయ్యేప్పటికి రావడం ప్రారంభిస్తారు అప్పుడు లేచేసి ఇంటికి రూమ్ పుచ్చుకుంటుంది ఇలా ఒక ప్రారంభం చేస్తే సిద్ధులు వస్తాయి సో వాళ్ళు కూడా వేదం ఉంటుంది ప్రతి వഴി వేదం వేదం లోకువ ఎందుకంటే ఎవరికి ఏది తెలియదు వేదం గురించి ఎవరికి ఏది తెలియదు విని వరకు తెలియదు చెప్పి వరకు తెలియదు ఒక ఆయన పురాణం చెప్తూ ఆయనకి ఉండదు ఆ వేదంలో చెప్పారండి అంటే ఇలా సాగిపిస్తుంది సో కాబట్టి జనులు స్వతంత్రంగా వేదంలో చెప్పిన దానిని విశ్లేషణ చేసి స్టడీ చేసి తెలుసుకుంటూ వాళ్ళకి శక్తి లేదు జనులు ప్రఖ్యాత ప్రణేతుకా స్మృతి రవలంబేదం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్మృతులను పట్టుకుంటారు స్మృతి అంటే వేదంలో ఇలా ఉందండి అని చెప్తే అదే అంటే స్మృతి ఇప్పుడు వేదంలో ఇలా ఉందని నేను చెప్పాను అనుకోండి అది స్మృతి అవ్వదు కానీ వేదంలో ఎలా ఉందని నేను శ్లోక రూపంగా రాసి పెట్టాను శ్లోకాలు రాసేసి నా పేరు కొంచెం గట్టిగా పెట్టుకోవాలి ఇది శ్రీ పరమహంసపరమరాజకాచార్య వర్య అని మొదలుపెట్టి ఇంత పొడుగు పెట్టి విరచితం అదర్శిత స్మృతి అని ప్రారంభంలో ఒక శ్లోకంలో ఆ వేద పురుషుడికి నమస్కారము ఒక శ్లోకం ప్రయాణం రెండో శ్లోకంలో మా గురుదేవులకు నమస్కారం అది కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ అంటే అలా చేస్తే సంప్రదాయం అన్నమాట జనాలందరూ భయంకరంగా ఇంప్రెస్ అయిపోతారు అలాగే కొన్ని మూడు శ్లోకాలు రాసేసాం ఆ తర్వాత మీరు తోచింది మీరు అదో స్మృతి శ్లోక రూపంగా ఉంది కదండి కాబట్టి జనులు ఏం చేస్తారంటే స్మృతులనే అవలంబేయాలని పట్టుకుంటారు ఎటువంటి స్మృతులు శంకర్లు ఎలా చెప్తున్నారో చూడండి ప్రఖ్యాత ప్రణేతుక ఆ స్మృతిని తయారు చేసిన వాడు పెద్దవాడు అయి ఉండాలి ప్రసిద్ధి చెందిన వాడు అయి ఉండాలి అందుకోసం అటువంటి స్మృతుల్ని కొట్టుకుంటారు ప్రసిద్ధమైన వ్యక్తులు తయారు చేసిన స్మృతుల్ని కొట్టుకుంటారు ఇప్పుడు మీరు ఏదో వెంకన్న స్మృతి పొల్లన్న స్మృతి అంటే ఎవరు విజయనగరంలో మల్లన్న గారిని ఒక ఆయన పంతొమ్మిది వందల నలభైలో మొదలన్నగా వేదశాస్త్రాల్లో అంతటి పండిత ఉండేది లేరు ఆయన వేదశాస్త్రాలన్నింటినీ కూడా తరచి చూసి శోధించి బాల్య వివాహములు శాస్త్ర విరుద్ధము అని చిన్న పుస్తకం చిన్నపిల్లలకి పెళ్ళి ఉంటుంది బొమ్మల పెళ్ళి చిన్నపిల్లల్ని మీరు అలాగే కండిషన్ చేసేసి వాళ్ళని మీరు చెప్పిన వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి పిలిచేసి మీకు పెళ్ళిగా వాడు ఏమిటో అమ్మాయి పెళ్ళమ్మాయి రా నువ్వేమో వరలక్ష్మి వ్రతం చేయి ఈ వ్రతం చేయి ఆ వ్రతం చేయి అంటే ఇంకో అనుకుంటున్నాను కదా వాళ్ళ గురించి ముందు పెట్టాడు ఆ తర్వాత ఇంకేదైతే ఇదంతా మేము వైదికులు మేము వేదం ప్రకారం చేస్తున్నామని చెప్పేసి అందుర్ యాము ఇ అజ్ఞానం ఎకనోడలండి ఆర్థనాట్ వేది కన్ శాస్త్రికాల గురించి ఉండ আইডিয়া ఇ జ్ఞానాన్ని కంపోర్ట్ చేసుకొని సుదేరిప ఉపసుదేరిప దొక్కుకోవబెట్టుకోవాలి ఆడిక దొక్కుకోవాలి జ్ఞానాన్ని కూడా భంగ సంక్ష సాధకు నాకు తెలుసు సపోర్ట్ చేస్తా ఈ జ్ఞానం లోకం ఎరుకుతుంది ఈ పీఠాధిపతులను చూసి ఏమనుకుంటుంది వాళ్ళందరూ మహావిద్వాంసం అనుకుంటున్నారు లోపం అనుకుంటే రోడ్డు మీద వాడు అనుకోవడం కాదు ఈ ఏడపదితులు శాస్త్ర పండితులే అనుకుంటారు ముందు ముందు రెండాలు పెడుతూ వాళ్ళు చెప్పేటువంటి అసత్య రచనాలని తలకాయ రూపుతో స్వీకరించి వాటిని పాటిస్తూ అద్వేష్టాల సర్వభూతానం వేట స్థౌనయ అటువంటి వచనాన్ని ముఖదాఖం చేసి బాల్య వివాహములు మొదలైనటువంటి దురాచారాలని అనుష్ఠిస్తూ మాంతటి పండితులు లేదనుకుంటూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీటిని చెల్లికేసేది వీటిని ఎంత పౌరుషంగా ఖండించాలో అంత పౌరుషంగా ఖండించారు ఆ మల్లన్న గారు ఆ పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఉందని కూడా వెళ్ళి తెలియదు ఎందుకని ఆయన పేరే మల్లన్న ఎక్కడో విజయనగరం డిస్టిక్ లో గ్రామంలో వీళ్ళందరూ వీళ్ళందరూనేమో పెద్ద పెద్ద పండితులు కృష్ణా డిస్టిక్ గోదావరి ఉభయ గోదావరి తమిళనాడు ఇదంతా కూడా వీళ్ళు ప్రపంచానందరినీ కూడా చేసుకుని పండితులందరూ ఇక్కడ ఉన్నారు ఆ పుస్తకం నేను చదివి ఆశ్చర్యం ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళని చూస్తే వీళ్ళందరూ ఇలా ఉన్నారు వీళ్ళకి ఎదురు చెప్పేవాడు ఎవడో లేడు ఆ స్థితిలో ఈ పుస్తకం నాకు అని చేతిలో పడింది అది చదివారు చదివితే ఎంత సోపపట్టికముగా ఆయన అర్జీ శాస్త్రాలు శాస్త్రాన్ని వేదాన్ని పోర్చిస్తారు ఈ ఊళ్ళో సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి ప్రధాని గారిని ఒక గొప్ప మీమాంసకుడు ఉండేవారు నేను ఆయన అడిగాను మీరు చెప్పండి బాల్య వివాహం నన్ను అడగదు నేను చెప్పలేను శాస్త్రం అయితే బాల్య వివాహానికి అనుకూలంగా ఏమీ లేదు కానీ మన పీఠాధిపతులు వీళ్ళందరూ అదే అదే ధర్మం ఉన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు నాకేమీ సెటిల్ కాలేదని చెప్పాను కాబట్టి ఈ ప్రఖ్యాత ప్రణేతుకాహ స్మృతి అవలంబేహం ఈ జనులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే కొంత పెద్ద పేరు ఉన్నవాళ్ళని చెప్పిన మాటని వేదంలో ఎలా ఉందంటూ ఉంటాడు అంటే అదే కాలంలో వేదంలో ఉన్నదని అనుకుని వీళ్ళు ఫాలో అవుతాడు సో అలా ఉంటుంది తద్బలైన శుత్యర్థం ప్రతిపిస్తేయడం ఇది కూడా అయింది ఆచరణ అంతవరకు అయింది వీళ్ళకి వేదం యొక్క తాత్పర్యాన్ని వీళ్ళు తెలియకపోతారు వేదంలో ఏం చెప్పారో మాకు తెలియాలి అని అనుకుంటారు ఎందుకంటే వేదములందు శ్రద్ధ కలదు కదా కానీ వేదంలో చెప్పిన దాన్ని తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రఖ్యాతులు ప్రపురుషులు ఉన్నారు వాళ్ళు చెప్పిన స్మృతుల యొక్క బలంతో వేద తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వాటి వీళ్ళకుండా వీళ్ళు ఆశ్రయించేది ఆ స్మృతులే స్మృతుల బలమే వీళ్ళ బలం ఆ రకంగా లోకంలో ఉంటుంది అస్మత్కృతే చ వ్యాఖ్యానే విశ్వస్తు నేను చెప్పిన వ్యాఖ్యానం వాళ్ళు ఏమి వినరు మేము స్వతంత్రంగా చెప్తున్నాం అంటే వాళ్ళు ఏమి వినరు పూర్వపక్షం కాబట్టి మేము కూడా స్వతంత్రంగా ఆలోచించడం మానేసేయాలి ఎందుకంటే మేము స్వతంత్రంగా ఆలోచించి చెప్తే వాళ్ళు వెంట కదా విశ్వసించాలి ఎందుకంటే బహుమానా స్మృతీనాం ప్రణేతృషు అసలు పూర్వపక్షంలోనే మీకు ఉత్తరపక్షం మీరు ఉన్నది ఎందుకంటే పూర్వపక్షం ఏమంటున్నాడంటే కర్రుడు చెప్పింది మీరు ఫాలో అవ్వాలండి ఎందుకంటే కపిలుడు ప్రసిద్ధమైన వాడు ఆయన స్మృతి గ్రంథం ఉన్నది జనులు అటువంటి ప్రసిద్ధ పురుషుల యొక్క స్మృతులను ఫాలో అవుతారు తప్పిస్తే స్వతంత్రంగా ఏమి ఆలోచించి జనం కాని కాదు కాబట్టి వేద తాత్పర్యాన్ని తెలుసుకుందుకు సామాన్య జనులు ఫాలో అయ్యేది ప్రఖ్యాతమైన పురుషుల యొక్క స్మృతి కాబట్టి మనం కపిల స్మృతిని స్వీకరించాల్సి ఉంటుంది అది పూర్వపక్షం దాన్ని బట్టి ఆ పూర్వపక్షంలో లోసు మీరు తెలిసిపోతుంది కదా వాళ్ళని జనం ఫాలో అయితే ఫాలో అవ్వండి వాళ్ళు పర పరతంత్ర ప్రజ్ఞ గలవాళ్ళు మేము స్వతంత్రమైన ప్రజ్ఞ గలవాళ్ళం కాబట్టి మేము ఫాలో అవ్వక్కర్లేదు కదా అని మీరు ఉత్తరపక్షం అక్కడికక్కడే చెప్పేసి ఫస్ట్ పూర్వపక్షాన్ని ముందు పూర్వపక్షంలో అలా అంటున్నారు కాబట్టి మేము స్వతంత్రంగా వేదాన్ని వ్యాఖ్యానం చేయడానికి అనుకుంటే జనులు విశ్వసించరు ఎందుకంటే జన్మ యొక్క ఆధారము ప్రసిద్ధ పురుషులు చేసినటువంటి వ్యాఖ్యానం మీదనే ఉంటుంది వాళ్ళు రాసిన స్మృతుల మీదనే వాళ్ళ యొక్క ఆధారం ఉంటుంది కనుక కపిల ప్రభృతీనా జ్ఞానం అప్రతిశతం స్మర్యతే ఇప్పుడు ఆర్షం జ్ఞానం ఉన్నది అంటే ఋషులు దర్శించిన జ్ఞానం నిజానికి వేదము ఋషులు దర్శించిన జ్ఞానమే ఆ వేదాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఋషులు కనుక ఆ వేదాన్ని స్టడీ చేసి దాంట్లో ఇలా చెప్పారు అని చెప్పినట్లయితే దానికి విలువ ఉంటుంది అప్రతిహతం దానికి అడ్డు ఉండదు ఆ విధంగా స్మృతులు చెప్తున్నాయి సో ఎటువంటి ఋషులై ఉండాలి కపిలుడు మొదలైన ఋషులు ఆ ఋషుల లిస్టులో మొట్టమొదటి కపిలుడిని పెట్టారు కపిలుడు మొదలైన ఋషులు చెప్పినటువంటి మాటకి ఎదురు లేదు అప్రదేహం స్మర్యతే మీకు నేను ఓ మాట చెప్తాను మీరు ఏదైనా ఒక ఒకదాని లోకంలో మీరు ప్రచారం చేయదలుచుకున్నారనుకోండి ఉదాహరణకి డైమండ్ పాయింట్ సెంటర్లో ఒక చిన్న శివలింగం ఒకటి పెట్టి ఈ కారణంలో నేను ఏం చేస్తానంటే ఒక పాతిక శ్లోకాలు రాస్తాను ఆ పాఠ్య శ్లోకాలు ఏమిటంటే ఆ శివుని యొక్క మహిమను వర్ణిస్తూ డైమండ్ పాయింట్ కేంద్రే ఎక్కడ కార్నర్ ప్రాసాదే స్థాపితం శివలింగం ఎం పూజయే నిత్యం సహా శివసన్నిధి లభతే అంటే ఈ విధంగా సర్వాన్ కామాన్ ప్రాప్నోతి సర్వా విద్యా అధీతే సకలం ధనం ఆప్నోతి అంటే ఈ విధంగా నేను సంస్కృతంలో రాసి ఇది వేదవ్యాస రచిత స్కాందపురాణే శివ మహాత్మ్య ఖండే ఏదో పెట్టడం చతుపంచాశతమోధ్యాయ రాసేటాను రాసేసి దాన్ని ఒక వెయ్యి కాపీలు వేసేసి పంచిపెట్టేసాను పంచిపెట్టేస్తే ఇక్కడ పెట్టిన శివలింగం జ్యోతిర్లింగం అలాగా దాంట్లో డిస్టర్బ్ ఇది జ్యోతిర్లింగం అయిపోతుంది ఈ కాగితాలని ప్రమాణంగా జనాలు చూపిస్తారు అర్థమైందండి స్కీమ్ స్వామి తత్వవిధానంద వెలిచితే అనుకోడు వేదవ్యాస వెలిచితే అన్నారు ఇది వేదవ్యాసుల మీద భక్తియా లేకపోతే మోసమా ఇది వేదవ్యాసుల మీద భక్తి ఎందుకంటే ఇది మోసమైంది ఈ మోసాన్ని గురించి ఎవరైనా ఇంతకుముందు ప్రస్తావించారు అయితే నేనే పొగరమూతగా మాట్లాడుతున్నాను అంటే ఈ ఈ మోసాన్ని గురించి ఇంతకు ముందు ఎంతో మంది పెద్దలు ప్రస్తావించారు వారిలో ప్రముఖులు ఎవరంటే కాళీకంఠ గణపతి స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ ఫౌండర్ మల్లన్న గారు ఇలాంటి పెద్దలు అలాగే కందుకూరు వీరేశలింగం పంతులు గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇటువంటి పెద్దలు ఈ మోసాన్ని ప్రస్తావించారు దీనికి మోసము అని పేరు పెట్టిన వారు ಕಾಯಿಕತೆ ಐವರು ಮೋಸಮೋಯೆ ಮಾತನಾಳ ಆಯಿರ್ ಪೆರು ಇತ್ತಾ ಇಪುಡು ಇಪರೆ ಇನ್ಕೋ ಮಾತೆ ಎಪ್ಪಂತರೆ ಮೋಯೆ ಬೆಳನಿಗೆ ಸಿದ್ನೋವ ಮಾನೆ ತೆರೆಕನ ಪೆಸ データ ಮಹತ್ವೆ ಮೋನ ಹೋಹುಗೋ ಮೋರ ಮೋರ ಜಯದಿ ಮಹತ್ವೆ ಮೋರ ಜಯ ಅದಂತ ಇಲ್ಲ ಭಾಗವತ ಮಹತ್ವೆ ಮೋನ ಇಕೋ ధనుడు వాక్య అని మొదలవుతుంది అది కూడా ఇలాంటిదే అని స్వామి అఖండానందజీ మహారాజ్ చెప్పారు ఎందుకంటే దాంట్లో ఏముందంటే ఇది శ్రీ పద్మపురాణాంతర్గత అని ఉంటుంది పద్మపురాణం పేరు ఉంటుంది అఖండానందజీ మహారాజ్ ఏమని రాశారంటే పద్మపురాణం అంతా కంచు కాకడా వేసి వెతికినా ఇది అక్కడ కనపడుతుంది ರೋಮ่าಕೇ ಬ್ಲೈಂ ಬೋಮ่าಕೇ ರೋಲ್ಡ್ಗೆ ಬೆಟ್ಪೋತಾ ಆಪನ್ ಚಾಲಿ ಈ ಚಕ್ಕಿನೇ ಇತ್ತು ಜಾಲಾ ಇಸ್ ಕ್ಯಾಟಗರಿ ಇಟ್ಸ್ ಟೆಸ್ಟ್ ಸರ್ ಪಣ್ಯತೆ ಅವರು ಏನು ರೆವಲ್ಗೆ ಜಪಲಂತೆ ರೋವಿಸ್ ಮೇರೆ ಹೋಗಿ ಜಪತೆ ಸಸನಾರಾಯನ ಬರ್ತಕ ಅಹೇ ತೋ ಇಟ್ ವಾಸ್ ఎందుకంటే అఖండానందజీ మహారాజు రాశారు సత్యనారాయణ మొదలగట స్కాంద పురాణం ప్రత్యేకంగా అంటాడు కానీ స్కాంద పురాణంలో కనపడుతుంది అని అది ఎక్కడ స్కాంద పురాణంలో ఇప్పుడు చెప్పండి సత్యనారాయణ మొదలగట మీరు అందరూ విన్నారు కదా ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన తర్వాత మీకు అవును అయ్యే ఉంటుందని అనిపిస్తుందా లేదా అవునా అనిపిస్తుంది అదే ఉంటుంది కదా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కథ చాలా అల్పంగా చాలా చక్రిగా ఉంటుంది కథ షిప్ నిండా ఉంటే కింద ఉంటుంది వీళ్ళు పూజ చేయడం మానేస్తే ఆమె ఆకులు అలములు అయిపోతే పైకి నేర్చుకుంటుంది మళ్ళీ పూజ చేస్తే పచ్చడి మళ్ళీ బరువు అయిపోతుంది కాండ పురాణం గాలి ఉంది కదా నిజానికి స్కాంద పురాణంలో నేను రాసిన సజ్ఞాన వరకు ఆర్టికల్ శ్లోకాల రూపంగా మార్చేసే దాన్ని చదువుకుంటే సరిపడుతుందని ఒక పండు ఒక పండుగ నేనున్నా మరైతే చేయండి అతను శ్లోకాలు ఏవో మీరే రాయిందని చెప్పారు చూద్దాం ఆయన కవి సంపురాలు ఉంటారు సజ్ఞానంతో నేను రాసిన ఆర్టికల్ ఇంగ్లీష్లో దాన్ని శ్లోక రూపంగా మార్చేసి మనం అలాంటి మోసం చేయకూడదు మనం యథాప్రకారం ఆ కవి తన పేరుతోటి ఇది సత్యం సత్యాలు చెప్పారు మూలం స్వామీజీది అని చెప్తే తప్పే చెప్పకుండా నష్టం కాబట్టి ఈ స్మృతులని మాటలు ఇలా ఉంటాయి సమాజంలో ఎప్పుడైతే మీకు సంస్కృతం రాదో ఇలాంటి సమస్యలు వస్తాయి ఈ సమస్య బైబిల్లో కూడా కొద్దిగా ఉంది ఇంత విస్తారంగా హిందూ ధర్మంలో అయితే ఇది వైద్య గ్రాస్ లాగా తేలిపోయి ఉన్నది ధర్మానంతనే ఆవరించి ఉన్నది వైద్యుల్లో కొద్దిగా ఉంది వైద్యులు ఒరిజినల్ గా ఆర్మాయిక్ అనే భాషలో రచించారు ఒరిజినల్ ఆర్మాయిక్ అక్కడి నుంచి రోమ్ లో వ్యాటికన్ పోపు వేపస్ని మన పీఠాలలాగే అక్కడ కూడా ఒక పీఠం మన పీఠాలు ఎలా అయితే మొదలయ్యాయో అలాగే అక్కడ ఒక పీఠం మొదలయ్యాయి అది క్రిస్టియానిటీకి సెంట్రల్ అథారిటీగా పరిగణించడం మొదలుపెట్టారు ఎప్పుడు మొదలుపెట్టారంటే సుమారు ఏడు వందల ఎనిమిది వందల ఏజీలో మొదలైంది ఆశిస్తాం పేపర్సీ హిస్టరీ బైబిల్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ ఇష్టపోయిన నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలకి బైబిల్ రూపుదిద్దుకుంది నాలుగు వందల సంవత్సరాలు వేసుకోండి కాబట్టి బైబిల్ ఫోర్ హండ్రెడ్ బీసీ క్రైస్తు వన్ వన్ వన్ నాడు పుట్టేదని అనుకుంటారు మా అమ్మ చెప్పారు క్రైస్తు ట్వంటీ ఫైవ్ త్రీ జీరో జీరో జీరో టూ పుట్టాడు అంటే ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ మొదలైన రెండు మూడేళ్ళకి ఆయన పుట్టాడు అంటే క్యాలెండర్లో అలా అడ్జస్ట్ చేస్తున్నాం మరి మీరు ఇవన్నీ తెలుసుకుంటే ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అని బట్టి జాతకాలు చెప్పిన వాళ్ళు నేను కొంత లైంగిక సరి చెప్తున్నాను మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇదంతా కూడా నేను చదివి చెప్తున్నాను నేను ప్రమాణం లేకుండా చెప్పను హియర్ స్కాన్ కాదు ఇక్కడ అక్కడ విన్నది కానీ అయితే కల్పితము కానీ చెప్పే ప్రసక్తి ఒకవేళ హియర్ స్కే చెప్తే ఇలా విన్నానండి నేను ఇది ఎంతవరకు సత్యమో నాకు తెలియదు అని కలిపి చెప్పాలి అప్పుడు హియర్ స్టే అని చెప్పినట్టు ఉంటుంది అగస్టిన్ అని ఒక మహారాజు ఉన్నాడు ఆయన పేరు మీదే ఒక మాసానికి అగస్ట్ అని పేరు వచ్చింది అగస్టిన్ కాన్స్టాంట్ నోపుల్లో దేంట్లో పరిపాలిస్తూ ఉండేవాడు ఓ రోజుని ఆయన ఆయన ఆస్థానంలో ఉండే విద్వాంసులు అక్కడంతా కొంత ఎస్ట్రానమీ ఇంత బాగా ప్రచారంలో ఉండేది గ్రీస్లోనూ అక్కడ ఆయన ఆస్థానంలో ఉండే విద్వాంసులు అగస్త్యం యొక్క సంతానం యొక్క క్షేమము ఏదో మనస్సులో పెట్టుకుని అంతా బాగానే ఉందండి ఒక పద్నాలుగు రోజులు ఎక్స్ట్రా వచ్చే క్యాలెండర్లో అని చెప్పాడు ఐదు ఏడో తారీఖుని చెప్పారు అంటే ఆయన వెంటనే ఒక మహారాజా డిగ్రీ రిలీజ్ చేశాడు రాజాజ్ఞ రేపు తారీఖు ఇరవై ఒకటి అని డిగ్రీ రిలీజ్ చేశాడు ఆవిడ ఆ రోజు తారీఖు ఏడు రేపు తారీఖు ఇరవై ఒకటి అని డిగ్రీ ఇచ్చారు ఆ పండితులు అడిగారు అలా మనం డిగ్రీ ఇస్తే సరిపడుతున్నా సరిపడుతుంది సార్ అంతే డిగ్రీ ఇచ్చేసారు ఎవడైనా రేపు కనుక ఎనిమిది అన్నాడంటే వాడి చాలా కోట కుటుంబాలకు కట్టబడును రేపు తారీఖు ఇరవై ఒకటి అని డిగ్రీ ఇచ్చారు మొత్తం క్యాలెండర్లు అందరూ మార్చుకున్నారు మనం ఆ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం వేర్ ఇస్ ది శాంక్టిటీ అసలు డేట్ ఆఫ్ బర్త్ మీరు డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ మీద జాతకాలు ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారు గ్రిగేరియన్ డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ మీద ఈ జ్యోతిషం కూడా ఆస్ట్రాలజీ ఈ ఆస్ట్రాలజీ కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీ మన ఆస్ట్రాలజీ రెండు ఆస్ట్రాలజీలు ఉన్నాయి ఆ వెస్టర్న్ ఆస్ట్రాలజీకి మన క్యాలెండర్ ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ వాడతారు వాట్ ఈజ్ ఇట్స్ సైంటిఫిక్ ఓ మహారాజు డిగ్రీతో ఫోర్టీన్ డేస్ ఎగిరిపోయింది కాబట్టి ఇదంతా కూడా ఓ మహామాయ కాలం కల్పితము అనే మాటనే సత్యము మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ కపిలుడు మొదలైన మహాత్ములు ఉన్నారంటే వాళ్ళ ఋషులు వాళ్ళ యొక్క జ్ఞానము అప్రతిషేకము దానికి అడ్డు లేదు దాన్ని క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అని మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి కపిలుడు చెప్పిందే ఖాయం కాబట్టి ప్రధానమే జగత్ కారణము అని పూర్వపక్షం అనమాట శృతి భవతి కాబట్టి కపిలుడి గురించి శృతి కూడా ఉంది కపిలుడి గురించి వేదమే చెప్తాం ఇదో పెద్ద సమస్య ఇది ఎలా తయారైందంటే కపిలుడు గురించి వేదమే చెప్తోందని నేను అంటున్నాను ఈ పక్షి అంటే ఎక్కడో వేదంలో కపిల అనే మాట ఉంటుంది అది మా కపిలుడే అంటే ఇలాగనమాట ఇది ఇది ఎంతవరకు వెళ్ళిందంటే మధ్వాచార్యులు తర్వాత వచ్చినటువంటి ఆ మధ్వభక్తులు మధ్వాచార్య శిష్యులు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు మధ్వ ఇప్పుడు ఈ లోకంలో ఒక లక్షణం ఎలా ఉంటుందంటే దేవుడి మీద ప్రేమ తక్కువ గురువు గారి మీద ప్రేమ తక్కువ ఎందుకంటే దేవుడు ఎక్కడో పడి ఉంటాడు మనకేం కనపడ్డా పెట్టాడా ఉన్నాడా కాదన్నాడా ఈ గురువు ఇక్కడ దెయ్యంలో పెద్ద పొట్ట వేసుకుని మా ముందు నిలబడుతున్నాడు నువ్వు ఎన్నో అనిపిస్తాయి సో కాబట్టి గురువు గురువు ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది ఇది గురువు డబ్బు దేవుడు ప్రాముఖ్యం దేవుడి కంటే గురువు యొక్క ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది గురువు డబ్బు కాబట్టి మధ్వాచార్య సంప్రదాయంలో తర్వాత వచ్చినటువంటి భక్తులు మధ్వాచార్యుల మీద భీతి ఎక్కువ రామానుజ సంప్రదాయంలో కూడా లక్షణం ఉంది రామానుజ సంప్రదాయంలో ఏమని చెప్తారంటే వెంకటేశ్వర స్వామికి శంఖ చక్రాలు రామానుజాచార్యులు వేసేయడం చెప్తారు వెంకటేశ్వర స్వామికి ఈ సంఘాలు భక్తులు కావాలి కానీ స్వామి ఎందుకంటే అంటే స్వామి కూడా ఉన్నాయి ఎందుకంటే స్వామి కంటే ఉన్నాయి ఆయన వేయించుకున్నాడు ఎందుకు వేయించుకున్నాడంటే లోకంలో జనులకు మీరందరూ కూడా వేయించుకోండి అని ఆదర్శం కోసం వేయించుకుని ఉండాలి బహుశా అలా చెప్తారేమో నేను అనుకుంటున్నా వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు సరే అయితే శంఖచక్రాలని గురువులే వేయాలి అంటే కాల్చి ముద్ర వేస్తారు అది గురువులే వెయ్యాలి మరి ఇక పరమా పరమేశ్వరుడికి ఇంక గురువు ఏమిటంటే రామానుజే సరే దీనికి ప్రమాణం ఏమిటంటే వాళ్ళు చూపించే ప్రమాణం ఏమిటో చెప్తున్నారు చెప్పుకుంటారా అంటే మీరు ఓపెన్ మైండ్లో విన్న వింటా వినాలి వాళ్ళు చెప్పి నా దగ్గర ఇలాంటి సమాచారం ఎన్ని ముందో ఉంది ఐ డోంట్ నో వైట్ ఇస్తే రియల్లీ ఐ డోంట్ నో వైట్ ఇస్తే ఎందుకుందంటే మీరు వెరిఫై చేసుకోండి కావాలంటే రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు వేశారని మీకు ఆధారం ఏమిటి అంటే మీరు కాస్త తిరుపతి వెళ్ళి చూసుకోండి వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే ఎత్తు ఉంటుంది రామానుజాచార్యుల విగ్రహము అది అది ఈ పుస్తకం కంటే ఎత్తుని ఈ పుస్తకం పెట్టాను కాబట్టి దీంట్లో కంటే ఇది గొప్ప పుస్తకం అన్నట్టుగా ఉండేది ఇలా ఉంటారు కాబట్టి రామానుజాచార్యులు గొప్ప ఎందుకని వెంకటేశ్వర స్వామి శంఖం చేతులు ఆయన వేశారు మధ్వాచార్యుల గురించి ఆయన శిష్యులు ఉంటారు మధ్వాచార్యుల గురించి సాక్షాత్తుగా ఋగ్వేదంలో చెప్తారు ఎక్కడ చెప్పారు ఋగ్వేదంలో అంటే ఋగ్వేదంలో బడిత్తా సూక్తం సూక్తం అక్కడ చెప్పారు అక్కడ ఇప్పుడు దీని గురించి ఒకసారి శృంగేరి శంకరాచార్య పార్టిసిపేట్ చేశారు భారతీయ పండితులు కదా ఆయన ఇప్పుడు మధ్వాదిషు అని ఉందనుకోండి మధ్వాదిషు ఈ సూత్రం బ్రహ్మసూత్రం సవర్ణ దీర్ఘం అయితే అలా విడదీస్తారు యనాదేశం అయితే ఎలా విడదీస్తారు సవర్ణ దీర్ఘం అయితే మధ్య ఆదిషు అంటే మధ్వర్యంలో వచ్చేస్తారు జనాదేశం అయితే మధు జనాదేశం ఓకే ఇంకో వచ్చి సో వీళ్ళు ఏం చేశారంటే ఆ బలిష్ట సూత్రంలో యనాదేశం ఉండాల్సిన చోట సవర్ణ దీర్ఘం పెట్టి మామూలు సంస్కృతం చదువుకోని జనాలకు ఏం తెలుస్తుంది యనాదేశం ఉండాల్సిన చోట సవర్ణ దీర్ఘం పెట్టడం జనాదేశం పెట్టారనుకోండి మధు అనే మాట వస్తుంది అప్పుడు ఇంతలాగా దబాయించడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే మధు అంటే తేనే అని కానీ సవర్ణ దీర్ఘం పెట్టారనుకోండి మధ్య అనే మాట తర్వాత ఏముందో దాన్ని ఎలా ఎలా సర్దుబాటు చేసుకోవచ్చు ముందు మధ్య వచ్చేసింది కదా ఒకసారి ఇక్కడ సభలో సుందరి శంకరాచార్య భారత దీక్ష అన్నారు అయం మా సవర్ణ దీర్ఘ హాకింపు జనాదేశ అన్నారు అంటే అక్కడ మా నాన్నగారు ఉన్నారు నేనున్నాను ఇలాగ వాళ్ళు ముందు ఉన్నారు మేము అందరం పాపం నవ్వుకోవచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ అలా ముఖాన్ని వేసుకుంటారు ఆయన అన్నది ఏంటి వీళ్ళు నల్లింది ఎందుకు వంద తోటలో బాగున్నట్టుగా ఏదో సామెత ఉంటుంది అలాంటి ఏదో సంపించి సామెతలో కాబట్టి మేము మేము ఆయన ఏదో మమ్మ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు మేము తెలిసినది చుట్టూ ఉండే జనానికి వాళ్ళు ఏదో సంస్కృతంలో జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా అదిగో మా మధ్వాచార్యులు వేదంలో ఉన్నాడు ఇలా మొదలు పెడితే ఈ మధ్యన ఓ పండితుడు వైష్ణవ పండితుడు ఉపన్యాసం చెప్తున్నాడు నేను నిత్యం వేలేసుకున్నాను ఆయన ఏం చేశారంటే ఒక మంత్రం తీసుకున్నాను వేద ఉంటాయి మంత్రాలు మంచి మంచి మంత్రాలు ఏవో చక్కటి మంత్రాలు ఉంటాయి ఓ మంత్రం తీసుకుని దాన్ని వెంకటేశ్వర స్వామికి అన్వయించాను చూడండి వెంకటేశ్వర స్వామి ఇస్ హార్డ్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ గాడ్ ఈ వేద మంత్రాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఆయన కళ్యాణం దీంట్లో ఉందని చెప్పేసి ఆయన తన పాండిత్య పండితుడు పాండిత్యాన్ని ఉపయోగించి ఆ రకంగా చెప్తుంటే నేను ముక్కు మీద వేలేసుకున్నాను ముక్కు మీద వేలేసుకోవడం అంటే ఏమి గరసలు గాడిన ఎలా దబాయించేస్తున్నాడు అని నేను ముక్కు మీద వేస్తున్నాను జనాలు ఎంత బాగా చెప్పాడో వాడు తప్పట్టుకుంటాడు నేను ముక్కు మీద వేలేసుకున్నట్టు వాళ్ళ కంటబడితే నన్ను మొత్తుతారు ఈ రకంగా మనకి నచ్చిందేదో వేళలో ఉంది అంటూ ఉన్నాం సో అలాంటి అలాంటి ప్రయత్నం ఈ పూర్వపక్షి చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ऋषिं प्रसूतं कपिलम् यस्तमग्रे ज्ञानैर्विभक्ति जायमानं च पश्येत् ఇది అని వేదమే చెప్పుకోండి అక్కడ ఏం చెప్పిందో ఏం చెప్పలేదు కపిలం అని ఉంది కదా కాబట్టి కపిలుడు గొప్పవాడు అని వేదమే చెప్పిందండి కాబట్టి కపిలుడు చెప్పిందే ఖాయం ఖాయం అంటే తెలుసు కదా అదొక అదే ఉర్దూ వర్డ్ అదే సత్యం ఈ మంత్రం ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తులోకి వచ్చింది మంత్రం సో సో ఆదౌ యహ జాయమానంచ కపిలం జనయే కృషం ప్రసూతం విభ్రుయా జ్ఞానై స్తంభస్యం పశ్యే పరమేశ్వరం ఇది స్థితి యోజన ఆ స్థితిని అన్వయించడం కొంచెం జాగ్రత్త చేయాల్సి ఉంటుంది చూడండి జాయమానం కపిలం ఋషి జనయే ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే మొట్టమొదట ఒక ఋషిని సృష్టించినాడు ఋషిని కపిల ప్రసూతం సృష్టించబడ్డాడు ఆయన సృష్టించబడుతూ ఉండగా జాయమానం సృష్టించబడుతూ ఉండగా పశ్చే ఆ పరమాత్మ చూశాడు పరమాత్మ కపిల మహర్షిని సృష్టిస్తూ ఇదిగో నేను సృష్టిస్తున్న కపిల మహర్షి అని ఆ మహర్షిని చూశాడు ఎటువంటి మహర్షి అగ్రే ఆ సృష్టించే ముందే తమ్ యహ జ్ఞానై విభక్తి తమ్ ఆ కపిల మహర్షిని యహ ఏ పరమేశ్వరుడు అయితే జ్ఞానై జ్ఞానములతో నీటి వేసినాడు అంటే ఏంటి పరమేశ్వరుడు ఒక ఋషిని సృష్టించి ఆయన జ్ఞానాలతో నింపేసి ఆ సృష్టింపబడుతున్న ఋషి చేసి ప్రేమగా చూశాడు అని అర్థం అది యోగ్యత దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది కపిలుడు చాలా గొప్పవాడమే ఆయన జ్ఞానంలో ఇంకా ఆయన తిరుగులేదని తెలుస్తుంది కదా కాబట్టి ఆయన చెప్పాడు ప్రధానమే జగత్ జగ ప్రధానమే జగత్ కాబట్టి అది మనం స్వీకరించక తప్పదు తర్కావష్టంభేన ఓహో నో తస్మాత్ నైషాం మతం అయథార్థం శక్యం సంభావయితం కాబట్టి వీరి యొక్క మతం వీరు అంటే కపిలుడు మొదలైన మహర్షుల యొక్క అభిప్రాయం మతము అంటే అభిప్రాయం వారి యొక్క భావన దానిని యథార్థము కాదు అది సత్యము కాదు అని భావించుట శక్యము కాదు ఎలా భావిస్తారు ఆ రకంగా మీరు నిర్ణయించడం సరికాదు ఎందుకంటే కపిలుడి గురించి ఇంత గొప్పగా వేదం వర్ణిస్తూ ఉంటాయి ఆ కపిలుడు చెప్పిన మాట జడ జడ ప్రధానం నుంచి జగత్తు పుట్టింది అనే మాట దాన్ని అదే ఇది అసత్యము అని అంటారా అనడానికి వీలు కాబట్టి యు స్వతంత్రమైన ఆలోచన గల వాళ్ళు అనుభవం అనివాడు అంటాడు అనివాడు అంటాడు సో కనుక ఇటువంటి కపిల మహర్షి మొదలైన వారి యొక్క భావనలను అసత్యము అని కొట్టిపారు కొట్టిపారవేయుట శక్యము కాదు అని స్మృతుల యొక్క మహర్షుల యొక్క మహిమను బట్టి వాళ్ళు చెప్పిన మాట సత్యము అని అన్నారు ఇంకా తర్కావష్టం హేనచే అర్థం ప్రతిష్టాపయంతి ఈ మహర్షులు కేవలము వేదంలో ఉన్నది మేము చెప్తున్నాము అని అందరితో ఆగిపోరు వాళ్ళు ఏం చేస్తారంటే వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చెప్తూనే దానికి తర్కం యొక్క బలం యుక్తి యొక్క బలాన్ని కూడా జోడించి దాన్ని బాగా వ్యక్తి చేస్తారు కపిల మహర్షి కూడా అలా చేసింది కపిలుడు చాలా యుక్తితో చెప్తాడు ఏం చెప్పినా ప్రధానము జగత్ కారణము దానికి వేదముడు చెప్పారు కాబట్టి అని చెప్పడం యుక్తితో చెప్తాడు జగత్తు చూసుకో సుఖ దుఃఖ మోహాత్మకము కాబట్టి మూడు ఉండాలి అవి చేస్తున్న గుణములు జగత్తు చూడు ఇది జడము కాబట్టి ఆ ప్రధాన కారణం కూడా జడమై ఉండాలి ఇప్పుడు చపాతీలు జడమయ్యి ఆట చేతనమే కలుగుతుందండి చపాతీలు జడమైతే ఆట కూడా జడమే అవ్వాలి చపాతీలు మాత్రం జడం ఆట మాత్రం చేతనం అంటే ఎక్కడ ఉంటుంది అని ఇలాగా యుక్తితోటి చెప్తాడు కాబట్టి ఆయన ఎదవలో కొనియాడబడిన మహర్షి గొప్ప జ్ఞాని ఆయన చెప్పాడు స్మృతి పైగా దానికి యుక్తి కూడా తోడు తస్మాదీ స్మృతి బలైన వేదాంత వ్యాఖ్యేయా ఇది పునరాక్షేప కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే అక్కడ కపిలుడు అనే గొప్ప స్మృతికారుడు గొప్ప మహర్షి యొక్క స్మృతి ఉన్నది తోడుగా తక్కువ కూడా ఉన్నది కాబట్టి మీరేం చేయాలి ఉపనిషత్ వాక్యాలని దానికి తగ్గట్టుగా మీరు అర్థం చెప్పుకోవాలి ఉపనిషత్తులు ఏం చెప్పారు బ్రహ్మలే కారణం అని చెప్పారు కదా బ్రహ్మ అంటే అర్థం ఏంటి బ్రహ్మ అంటే ఏమో పెద్ద కాదు కదా జగత్ బ్రహ్మ అంటే చాలా గొప్పది అదే ప్రధానమే ప్రధానంగా చాలా గొప్పది కదా ఇది కపిలుడు చెప్పాడు కాబట్టి బ్రహ్మ అంటే కథల మహర్షి చెప్పిన ప్రధానము అని అలాగా మీరు ఉపనిషత్ వాక్యాలను ఆ కథలను చెప్పిన దానికి అనురూపంగా మీరు వ్యాఖ్యానం చేసుకోవాల్సి ఉంటుంది అని మళ్ళీ ఒక సమస్యని లేవనెత్తుతున్నాడు సాంఖ్యుడు ఈ వేదాంత ఈ బ్రహ్మసూత్రాలంతా సాంఖ్య నిరాకరణమే ఉంటుంది అంచేతనే మీరు చాలా ఓపిక ఉండాలి ఈ అధికరణాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలంటే చాలా చాలా ఓపికగా దీన్ని తీస్తే కానీ అది కేవలం తస్య సమాధి సమాధి అంటే ప్రత్యుత్తరం సమాధి చెప్పడానికి అన్నిటికీ సమాధానం కాదు ప్రత్యుత్తరం దానికి ప్రత్యుత్తరం సమాధానం ఏంటంటే సమాధానం అంటారు కదా ఇది పూర్వపక్షం అయింది ఇప్పుడు ఈ పూర్వపక్షానికి సమాధానం చెప్తున్నారు ఏమిటి నాణ్యస్మృత్యనవకాశ దోష ప్రసంగాది ఇదిగో ఈ పూర్వపక్షం ఇది చేత్ అని పూర్వపక్షం పెట్టుకుని తస్య సమాధి దానికి సమాధానం ఏంటంటే నా ఇది అంగీకారము కాదు ఎందువల్ల అన్యస్మృత్యనవకాశ దోష ప్రసంగాత్ అని హేతు ఈ పైన చెప్పిన పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చేటువంటి హేతువు అది ఇప్పుడు దాన్ని వివరిస్తున్నాను ఇది సంగ్రహవాక్యం అయింది వివరణ వాక్యం ఎది స్మృత్యనవకాశ దోష ప్రసంగేన ఈశ్వర కారణవాద ఆక్షిప్యేత ఏమీ అన్యా ఈశ్వర కారణవాదిన్య స్మృతయ అనవకాశా ప్రసజ్యేరం ఇప్పుడు మీరు జగత్కారణమేమి ఈశ్వరుడు అని ఒక వాదం దీన్ని ఈశ్వర కారణ వాదము ఈ వాదాన్ని మీరు తిరస్కరించాలి ఎందుకని కపిల మహర్షి గొప్ప స్మృతికారుడు గొప్ప మహర్షి ఆయన ఏమని చెప్పాడు ఈ ఈ ఈశ్వర కారణవాదాన్ని ఒప్పుకోలేదు ప్రధాన కారణవాదని చెప్పాడు పైగా యుక్తితో చెప్పాడు కాబట్టి ఆ కపిల స్మృతిని మీరు నిరాకరిస్తే దానికి అనవకాశము అనే దోషం వచ్చిపోతుంది కాబట్టి మీరు ఈశ్వర కారణవాదాన్ని పక్కన పెట్టండి అని నువ్వు అంటున్నావు కదా పూర్వపక్షి నువ్వు చెప్పినట్టే చేసి మేము ఈశ్వర కారణవాదాన్ని పక్కన పెట్టి కపిల స్మృతికి చక్కటి అవకాశాన్ని కల్పించినట్లయితే ఏమవుతుందో తెలుసిన ఈశ్వర కారణాన్ని వాదాన్ని చెప్పే అనేకానేకములైన ఇతర స్మృతులకు గతి లేకుండా వాటికి అవకాశం లేకుండా మళ్ళీ దోషం అది మొదటి దోషమే వచ్చింది స్మృతికి అవకాశము లేకపోవుట అనేది దోషమైనట్లయితే కపిల స్మృతికి అవకాశము లేకపోవుట అనేది ఎంత దోషమో ఈశ్వర కారణవాదమును చెప్పేటువంటి అనేకానేక స్మృతులకు అవకాశం లేకపోవటం కూడా అంతే దోషము